పరమ పురుష పరమ పురుష ధర్మాది మోక్షములు పరమ పురుష ధర్మాది మోక్షములు పరమ పురుష ధర్మాది మోక్షములు వరతోడుతున్నది నాలోని పరమ పురుష ధర్మాది మోక్షములు వరతోడుతున్నది నాలోని జగరాగాలోని జగరాగా నాలోని జగరాగా నాలోని జగరాగా నాలోని తిరుపతి వెంకటరమణ మస్తరమను జగరాణాలో తిరుపతి వెంకటరమణ మస్తరమను జగరాధ మద్యము ఆకలి కొని గాలముకే మద్యము ఆకలి కొని గాలముకే మగ్నమైన నరి మగ్నమైన నరి మగ్నమైన వారి మద్యము ఆకలి కొని శాస్త్రముకే మగ్నమైనది అసమైనది పసన్నిధికి అసమైనది సన్నిధికి మరుగు అటపాడి జరిగినది అసమైనది పసన్నిధికి మరుగు అటపాడి జరిగినది నది ఎగరాదానా మాలోని తిరుపతివే జగరమణ మధ్యరమణో జగరాధ మోగురమని తెలియక మృగగణములు వాగురమని తెలియక మృగగణములు వచ్చి తగులు వాగురమని తెలియక మృగగణములు వచ్చి తగులు ఉన్నది వచ్చి తగులు వేగమని మతమునను కరించి నన్ను వేగమని మతమునను ధరించినను యాగరాజను తమద మాతరము యాగరాజను తమద మాతరము యజరాధానాలో తిరుపతిలే గగరమణ మతరమను యజరాధాలో